ఆత్మా ఏవ సర్వం వాసుదేవ ఇది ఏవం అప్రతిపత్తౌ కారణం ఉచ్యతే కామైస్తైస్తైర్హృతజ్ఞానా ప్రపద్యంతేన్యదేవతాः తం తం నియమమాస్థాయ ప్రకృత్యా నియత స్వయా కామై తై తై పుత్రపశుస్వర్గాదివిషయైः హృతజ్ఞానా अपहृतविवेकविज्ञानाः प्रपद्यन्ते अन्यदेवताः प्राप्नुवन्ति वासुदेवात् आत्मनः अन्या देवताः तम् तम् नियमम् देवताराधने प्रसिद्धो यो यो नियमः तम् तम् आस्थाय आश्रित्य प्रकृत्या स्वभावेन जन्मान्तरार्जितसंस्कारविशेषेण नियता नियमिताः स्वया आत्मीयया